read after me. Gachatu. Gachatu. Pathatu. Pathatu. Agachatu. Agachatu. Kridatu. क्रीडतु लिखतु लिखतु खादतु खादतु हसतु हसतु पततु पततु भवतु भवतु अस्तु अस्तु सो